कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलभेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि कर्मणि एव अधिकारो न ज्ञाननिष्ठायाम् ते तव तत्र च कर्म कुर्वतो मा फलेषु अधिकारः अस्तु कर्मफलतृष्णा मा भूत् कदाचन కస్యాంచిదపి అవస్థాయామిత్యర్థः యదా కర్మఫలే తృష్ణా తే సదా కర్మఫలప్రాప్తే హేతు స్యాహ ఏం మా కర్మఫలహేతు భూ యదా హి కర్మఫలతృష్ణా ప్రయుక్త కర్మణి ప్రవర్తతే తదా కర్మఫలస్యవ జన్మో హేతు భవేత్ యది కర్మఫలం నైష్యతే కిం కర్మణా దుఃఖరూపేణ ఇది इति मा ते तव सङ्गः अस्तु अकर्मणि अकरणे प्रीतिः मा भूत्